नमो ब्रह्मा गीतं वरदं ध्याये सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीमहागणाधिपतये नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेशरवर्णनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती ఎవరైనా పుస్తకాలు కావాలంటే ఇక్కడ ఉంది తీసుకోండి శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాద్యం విభుం नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्माधिकम् श्रीकृष्णाख्यगुरुं भजे अनिशं श्रीचित्तसन्तोषणम् नित्यं सान्द्रकृपारसंविदितभावाभावमत्युन्नतं द्वन्द्वातीतममत्परं परमकल्याणात्मतत्त्वं विभुम् ब्रह्मानन्दमयं सुबोधनिलयम् स्वानन्दभावं सदा श्रीमद्भागवतान्वयाब्धिविलसन् श्रीकृष्णचन्द्रं भजे हृत्कुण्डलीकमध्यस्थं सकलाम्नाय संस्कृतम् सदा भक्त्या सकलाभीष्टदायका శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు గురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అక్షతలు ధ్యానం అంటే ఎప్పుడూ కూడా అక్షతలు ఆ దాంట్లో ఒక ఆకు వేసుకోండి కలశంలో కలశంలో ఒక ఆకు వేసుకుని ఆ ఆకుతో నీళ్లు ఆ వారి మీద చూపెట్టండి ఆగచ్చానంత దేవేశ భోగ మోక్ష ప్రదాయక నాకేశ ముఖలోకేశ వందితాం హృద్వయాంబుజ శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేష్ గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ ఆవాహనం సమర్పయామి అందరూ అనొచ్చండి ఇది ఈ శ్రీమద్ భాగవత కృష్ణ సగురు పరమగురు పరమేష్ఠి గురు అనేది అందరూ బయటికి చెప్పవచ్చు ఇది మీరు ఈ పూజ పూర్తయ్యేలోపు మీరు అలవాటు పడిపోవాలన్నమాట అప్పుడు మీరు రోజు ఇదే చెప్పుకోవచ్చు ఇదే మంత్రంగా స్వీకరించుకోవచ్చు ఉపదేశ మంత్రంగా స్వీకరించవచ్చు రత్న సింహాసనం దేవ పూలు పూలు కానీ చేతిలో అక్షతలు గాని పట్టుకోండి రత్న సింహాసనం దేవ సంగృహాణమయార్పితం చంద్రమండల సంకాశ సంస్మితానవ పంకజ శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమ గురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి నీళ్ళు పాద్యం గృహాణభ్యో స్వామిన్మయానీతం నీతం శుభప్రదం కృష్ణవేణీజలం భక్త్యా తీర్థవాద జగద్గురు శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరు సద్గురు జగద్గురు నిజగురు హరిపూర్ణపరబ్రహ్మణే నమ పాదయో పాద్యం సమర్పయామి వారికి చూపెట్టి నీళ్ళు వదిలిపెట్టండి అర్ఘ్యం దాస్యామ్యహం భక్త్యా తవ పాణితలే విభో గోదావరీ జలం హేమ కలశస్థం సువాసితం శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి మరలా నీళ్ళు ఆచమ్యతాం మయా దత్తం హే గురో యమునాచలం త్వచర్థం కృపయుభావ భవబాధ నికృంతన శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేష్ఠి గురు सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्ण परब्रह्मणे नमः मुखे मुखे आचमनीयं समर्पयामि కొబ్బరికాయ దగ్గర పెట్టుకోండి పంచామృత స్నానం 嗯。 Do you have 138 knots per gun? शर्करादधिमध्याज क्षीरमिश्रमिदं विभो पञ्चामृतं मया दत्तम् స్నానం కురు జగత్పతే శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ పంచామృత స్నానం సమర్పయామి అపబర నీళ్లు వారికి చూపట్టి ఇక్కడ విడిచిపెట్టి మీ వీడియో ఆగింది ఎట్లా అవుతుంది तप्तकाञ्चनकुम्भस्थं किञ्चिदुष्णसुवासितं मया नीतं जग्नुकन्यां जलस्नानं कुरु प्रभो श्रीमद्भागवतकृष्णा स्वगुरु परमगुरु परमेश्वरिगुरु सद्गुरु జగద్గురు నిజ గురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళీ నీళ్ళు పెట్టండి వస్త్రయుగ్మం ఇదిగోండి వస్త్రాలు ఇక్కడ ఉన్నాయి దాని మీద కొద్దిగా కుంకుమ పసుపు అలంకరించండి కొద్దిగా మూలల మీద దాని మీద ఒక తాంబూలం ఉంచండి वस्त्रयुग्मं मया दत्तं तदर्थं स्वनतं तुना निर्मितं निर्मलं स्वामिन् नित्यकल्याणपावना श्रीमद्भागवतकृष्ण स्वगुरु परमगुरु परमेष्ठिगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः अलङ्करणार्थं वस्त्रयुग्मं समर्पयामि అక్షతలు చేతిలో పట్టుకోండి కార్పాసతంతునా శుభ్రం రచితం చేర్పితం మయా సంగృహాణమిదం యజ్ఞసూత్రం పాత్రం దయానిధే శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి సద్గురు జగద్గురు निजगुरुपरिपूर्णपरब्रह्मणे नमः यज्ञोपवीतं समर्पयामि किरीटकुण्डलं रत्नकङ्कणादिनिते मया सङ्गृह्यतां भूषणानि अर्पितानि निरञ्जना श्रीमद्भागवतकृष्णा स्वगुरु परमगुरु परमेश्वरगुरु सद्गुरु जगद्गुरु నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ సర్వాభరణ భూషణాన్ సమర్పయామి రెండు పుష్పాలు ఉంచాడు అక్కడ గంధం దగ్గర పెట్టుకోండి సంభూతం కర్పూరం కరితం విభో విలేపనం త్వదర్థం జో గృహాతామయార్పితం గృహ్యతామయార్పితం మయా श्रीमद्भागवतकृष्ण स्वगुरु परमगुरु परमेश्व गुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः गन्धं समर्पयामि अक्षतजतु तण्डुलान् धवलाकारान् हरिद्राचोर्नमिश्रितां गृह्यतामक्षीतां देव मया दत्तान् मनोहरान् శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ అక్షతాం సమర్పయామి సుపక్వనేకాని సుపల్లవాని సుగంధయుక్తాని మనోహరాణి త్వం గృహ్యతాం దేవమయాత్మితాని జలాశయస్థాని జపాటికాని श्रीमद्भागवतकृष्ण स्वगुरु परमगुरु श्रीरमे श्रीगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः पुष्पं समर्पयामि ॐ तीर्थपादाय नमः पादौ पूजयामि पुष्पाले तर्वात् कुडि पुष्पले तीर्थपादाय नमः पादौ पूजयामि ॐ निगममञ्जीराय नमः गुल्भौ पूजयामि ॐ स्वरतुणीरजङ्घाय नमः जङ्घौ पूजयामि ॐ मुक्तिकान्तासेविताय नमः जानुनीं पूजयामि ॐ रत्नस्तम्भौ नमः गुरुः पूजयामि ఓం కులినదలజ్జఘనాయ నమ జఘనౌ పూజయామి ఓం మణికంచన కళాపశోభిదాయ నమ కటిం పూజయామి ఓం విశ్వోదరాయ నమ ఉదరం పూజయామి ఓం దయాద్రహృదయాయ నమ హృదయం పూజయామి ఓం విశాలవక్షాయ నమ వక్షస్థలం పూజయామి ॐ नम कंठम पूजयामी पूजयामि ॐ नम नमः हस्तौ पूजयामि ॐ उन्नतस्कन्दाय नम भुजौ पूजयामी ओम स्मितवक्त्राय नम वक्त पूजयामी ओम जंपकनाशाय नम नासिकं पूजयामी ओम पल्लवाधराय नम अधरम पूजयामी ओम प्रेक्षुकार्मुकभ्रूवे नमः भ्रूयुग्मम् पूजयामि ॐ करुणाकटाक्षवीक्षणाय नमः नेत्रौ पूजयामि ॐ कृष्णकर्णाय नमः कर्णौ पूजयामि ॐ राकासुधांशुवदनाय नमः मुखं पूजयामि ॐ सललाटाय नमः ललाटं पूजयामि ॐ नीलकुञ्चितमूर्ध्निजाय नमः केशान् पूजयामि ॐ सुवृत्तिशिरस्काय नमः शिरः पूजयामि ॐ सर्वात्मने नमः सर्वाङ्गाणि पूजयामि कृष्ण स्वगुरु परमगुरु परमेष्ठिगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः साङ्गपूजा समर्पयामि अथ पत्रपूजा ఓం అచింత్యాయ నమ బిల్వపత్రం సమర్పయామి ఓం బృందారకవందితాయ నమ తులసీదళం సమర్పయామి ఓం భువనరక్షణతత్పరాయ నమ వకుళపుష్పం సమర్పయామి ఓం భూరి విభవాయ నమ పున్నాగపుష్పం సమర్పయామి ఓం జగజ్జనన కారణాయ నమ केतकीपत्रं समर्पयामि ॐ जराजरगुरवे नमः चामन्तिकापुष्पं समर्पयामि ॐ सुप्रभवाय नमः चम्पकपुष्पं समर्पयामि ॐ सुप्रसन्नाय नमः पाटलीपुष्पं समर्पयामि ॐ अपवर्गप्रधानाय नमः शतपत्रपुष्पं समर्पयामि ॐ अनन्ताय नमः जाजीपुष्पं समर्पयामि ॐ मोहवर्जिताय नमः करवीरपुष्पं समर्पयामि ॐ मुकुन्दाय महारसालपुष्पं समर्पयामि ॐ प्रकृतिपुरुषविलक्षणाय नमः मालतीपुष्पं समर्पयामि ॐ नित्याय नमः कल्हरपुष्पं समर्पयामि ॐ आग्नेयचक्रनिलयाय नमः अलसीपुष्पं समर्पयामि ఓం నమ పారిజాతపుష్పం సమర్పయామి ఓం భూతాత్మనే నమ అశోకపుష్పం సమర్పయామి ఓం మండలత్రయాతీతాయ నమ నీలోత్కలపుష్పం సమర్పయామి ఓం అనంతాయ నమ రదసీ సమర్పయామి శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ అఘ పత్రం పూజం సమర్పయామి అథాష్టోత్తర శతనామళి శతనామావళి పూజాం కరిష్యే ఒకసారి నీళ్లు ముట్టుకోండి పూలు కానీ అక్షతలు కానీ మీకు అవకాశం ఉన్నవి పూజ చేస్తూ ఉండండి ఓం సద్గురవే నమ ఓం పూర్ణాయ నమ ఓం సర్వాధారాయ నమ ओम स्वच्छाय नमः ओम शुद्धाय नमः ओम निर्मलाय नमः ओम विश्वोदराय नमः ओम निरालंबाय नमः ओम रम्याय नमः ओम निर्लेपाय नमः ओम निर्वासाय नमः ओम निर्गंधाय नमः ओम स्वप्रकाशाय नमः ओम नित्यतृप्ताय नमः ओम अनंताय नमः ओम अद्वितीयाय नमः ओम वेदवाचामगोचराय नमः ॐ परञ्ज्योतिषे नमः ॐ प्रणवादीताय नमः ॐ अचलाय नमः ओम अपरिमिताय नमः ॐ अप्रमेयाय नमः ॐ अव्ययाय नमः अच्युताय नमः नमः विश्वात्मने नमः ॐ प्रपञ्चादेताय नमः ॐ मानवीयाय नमः ॐ क्षराक्षरविलक्षणाय नमः ॐ दृदृश्यातीताय नमः ॐ द्वैताद्वैतविनिर्मुक्ताय नमः ॐ अखण्डाय नमः ॐ खण्डाखण्डविरहिताय नमः ॐ आदिमध्यान्तशून्याय नमः ॐ निरञ्जनाय नमः ओम निर्विकल्पाय नमः ओम निराकाराय नमः ओम निराख्याताय नमः ओम परमानंद स्वरूपाय नमः ओम सगुण निर्गुणातीताय नमः ओम सर्वसाक्षिणे नमः ओम साक्ष्यतीताय नमः ओम त्रिगुणातीताय नमः ओम सर्वभूतान्तरस्थाय नमः ॐ सुखदुःखविरहिताय नमः मरण वर्जिताय नमः ॐ क्षेत्रज्ञाय नमः ॐ सर्वोपनिषत्साराय नमः ॐ निष्कळङ्काय नमः ॐ निराभासाय नमः ॐ स्वप्रकाशाय नमः ॐ सृष्टिस्थित्यन्तकारणाय नमः ॐ कर्तृत्वरहिताय नमः ॐ सच्चिदानन्दतीताय नमः ॐ अवरोक्षाय नमः ॐ सकलमन्त्रस्वरूपाय नमः भद्राय नमः ॐ निगमार्थप्रतिपावकाय नमः ॐ निस्सङ्गाय नमः ॐ सहजानन्दाय नमः ॐ चिन्मयाय नमः ॐ श्रीमते नमः ॐ सहजामनस्काय नमः ॐ सायुज्यप्रदाय नमः ॐ पञ्चब्रह्ममयाय नमः ॐ अजडाय नमः ॐ जडाजडविलक्षणाय नमः ॐ भावाभाववध्यस्थाय नमः ॐ अमनस्काय नमः ॐ अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय नमः ॐ सर्वाधारये नमः ॐ परात्पराय नमः ॐ लक्ष्यातीताय नमः ॐ मनोभागगोचराय नमः श्रीमद्भागवत कृष्ण स्वगुरु परम गुरु परमगुरु गुरु सद्गुरु जगद्गुरु निज गुरु परिपूर्ण परम ब्रह्मणे नमः अथ अष्टोत्तर अष्टोत्तरशतनामावलिं समर्पयामि ధూపం అగరబత్తి రెడీ చేసి चन्दनागरुकर्पूराशकराद्यसमन्वितम् धूपोऽयम् गृह्यताम् स्वामिन् त्वमिदम् ते मया श्रीमद्भागवतकृष्णा स्वगुरु परमगुरु परमेश्वगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः धूपमाघ्रापयामि దీపవద్దండి నాయోజితం సాధ్యం దీపం వర్తిత్రయాన్వితం గృహాణ గృహాణజ్ఞానతిమిరా హర జ్ఞాన ప్రవర్ధనం శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ దీపం దర్శయామి

शाल्यन्नं षट्रसोपेतं पञ्चभक्ष्यादिसंयुतं नैवेद्यं देवदद्यज्य सम्मिश्र प्रतिगृह्यतां श्रीमद्भागवतकृष्णा स्वगुरु परमगुरु परमेश्वरगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः महानैवेद्यं समर्पयामि ॐ प्राणाय स्वाहा स्वाहा व्यानाय स्वाहा ॐ प्रदानाय स्वाहा पानीयं शीतलं स्वच्छं मध्ये मध्ये मया पितं सुगन्धयुक्तम् मधुरम् पिब त्वं पुरुषोत्तमा श्रीमद्भागवतकृष्ण स्वगुरु परमगुरु परमेश्वरगुरु सद्गुरु जगद्गुरु निजगुरु పరిపూర్ణ పరబ్రహ్మణే నమ మధ్యే మధ్యే ఉదకం సమర్పయామి కొబ్బరికాయలు ఫలాలు దగ్గర పెట్టుకోండి ఆ కొట్టిన కొబ్బరికాయను ఫలం దగ్గర పెట్టుకోండి పళ్ళు అక్కడ పక్కన ఈ పక్కన ఉన్న అన్ని దగ్గర ఒకేసారి పెట్టేసుకోండి మరలా వాటి మీద ఒకసారి నీళ్లు చల్లండి కొబ్బరికాయల మధ్యలో ఒక కుంకుమ చుక్క పెట్టండి పుట్టిన పాపం చెప్పలేదు సుపక్వనేకానిరంభాం రజంబూ సఖర్జూరనారంగ ద్రాక్షాదీకాని త్వమేతాని సంగృహ్యతాం స్వప్రకాశఫలాని ప్రదేయాని సర్వాణి దేజ్య శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేష్ఠి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ ఫలోపహార నైవేద్యం సమర్పయామి తాంబూలం తాంబూలం గృహ్యతాం పూగీ ఫలకర్పూర సంయుతం నాగవల్లీ దళాద్యంతం గురోతుభ్యం మయార్పితం శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశి గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి కాసిన నీళ్ళు వదిలిపెట్టాడు తర్వాత పుష్పాల చెట్టులో పెట్టుకోండి సువర్ణోదరగర్భస్థం స్వర్ణబీజం మయార్పితం అనంతం పుణ్యదం స్వామిన్ తే గృహాణత్వమచ్యుతం శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు परनिष्ठिगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः सुवर्णपुष्पदक्षिणान् समर्पयामि అదిగో అక్కడ నిజంగానే ఉన్నాయి మీకు పూలు అక్కడ సువర్ణ పుష్పాలే ఉన్నాయి మీకు అక్కడ నీరాజనం నీరాజనం చివరికి మంత్రపుష్పం తర్వాత మంత్రపుష్పం అందరికి అక్షతలు పుష్పాలు ఇవ్వండి మంత్రపుష్పం ముందు ఒకసారి గురుపాదుకాస్తవం చదువుదామా కొద్దిగా సమయం ఉంది ఇప్పుడు మనకి రాత్రిలాగా కాదుగా నేను కూడా గురుపాదుకా స్థలం చదువుదాం ఈ పుస్తకాలలో ఉంటుంది ेदवजितमप्रमेयमनन्तमायमकल् निर्मलं प्रादरेव प्रातमानसान्दवालये गुरुपादुका स्नादवि कलात्मकं दशनादभेदविनोदकम् मन्त्रराजविराजितं निजमण्डलाञ्चभासितं पञ्चवर्णमखण्डमद्भुतमादिकारणमच्युतं प्रातवे महिमानसा निरन्तरस्थितमक्षरं निखिलात्मकम् केवलं परिशुद्धमेकमजन्मविप्रतिरूपकम् ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकम् प्रातरेव हि मानसान्दर्भावये गुरुपादु ृतयैकोटनिवासिनं निश्चलं निरतप्रकाशकनिर्मलं निजमूलकम् पश्चिमान्तरकेलनं निज श्रुतसंयविलोचनम् प्रातरे महिमानसान्तर्भावरे गुरुपादुका हृग्रतं विमलं मनोज्ञविभासितम् परमाणुकं नीलमध्यसुनीलसन्निपवारिबिन्दुनिजां सुखम् सूक्ष्मकर्णिगमध्यमस्ति प्रातरेव प्रातरे वै मानसान्त भावये पञ्च पञ्च मनश्च दुष्टपरस्परम् पञ्च भूतसकामशीरशब्दमुखेतरम् पञ्चकोशगुणत्रयादितमस्तधर्मविलक्षणम् रात एव विमान

अम्सचारम खंदना नादवने वर्वन्ना अभूपतन् सब्रजार नयंचराचर रजंतु तेह निवासिनं जन्म कर्म विलीन कारण जन्म कर्म निवारकं रुचिपूरकं भवतारकं नामरूपविवर्जितं निजनायकं सुपदायकं रागदेव निमानसान्तर्भावये गुरु

पादुनाम् सुलसुक्ष्म सकारनातर खेलनं परिपालनं विष्वताई्यस्तप्राग्नाचेतासमं तरात्मनि एवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायणपरं तत्त्वं तत्त्वम् नारायणपरः

परितिष्ठति ज्वालमालाकुलं विश्वस्यायतनं महद सन्ततगुं शिलाभिस्तुलं कोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं तस्य मध्ये मुखः नाहारमजरः कविः तिर्यगोत्तमधस्यायीरश्मियस्तस्य सन्ततः सन्तापयति स्त्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्थात् विद्युल्लेखेव भास्वरा निवारशोकवत्तन्वी पीताभास्वत्यनुपमा स्यात्सिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिव स हरिश्चेन्द्र सोऽक्षरः परमस्वराट् राजाधिराजाय प्रसह्यस्याहिनी नमो वयं वै श्रवणाय गुर्महे समे कामान् कामकामाय मध्यम् कामेश्वरो वै श्रवणाय महाराजाय नमः दम्भा ॐ दम्भाय अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः ज्योतिरसामृतम् ब्रह्मभूर्भुवः ब्रह्मभूर्भुवस्वरो ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो तद्विष्णोः परमम् पदगं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरातम् तद्विप्रासो विपन्यवो जागृवांसस्समिन्धते विष्णोर्यत्परमं पदम् ऋतगं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम् సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఇది మంత్రపుష్పం సమర్పయామి వేణమ पुनर्विसर्ग हम्म। आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणाशरीरं गृहं भुजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः प्रदक्षिण प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरौ यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् సుకేతకి పాటల పారిజాత చేతిలో పుష్పం పట్టుకోండి సుకేతకి పాటల పారిజాత చాంపేయ గంజాత రసాల మల్లిక చామంతిక సంయుత మంత్రపుష్పం ప్రభాణమిష్ఠో శివశంకరాచ్యుత శ్రీమద్భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమేశ్వరి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం జన్మాన్మరకతన్యాని యాని పాపాని మే ప్రభో నశ్యంతు తాని తాని ప్రదక్షిణ పదే పదే శ్రీమద్భాగవత కృష్ణ సగురు పరమగురు పరమేష్ఠి గురు సద్గురు జగద్గురు నిజగురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి మంగళహారతులు మీ పుస్తకాల్లో మంగళహారతులు ఉంటాయి చూసుకోండి రెండు మంగళహారతులు ఉంటాయి హారతి దగ్గర పెట్టుకున్నాం ఇరవై తొమ్మిదో పేజీ గురునకు మంగళమనరం సద్గురుమూర్తిని కనుకొనరం గురునకు మంగళమనరం సద్గురుమూర్తిని తరుణులారా ఈతనికి భక్తితో మురియుచు భక్తిన మోక్షము చేకు గురునకు మంగళమనరం సద్గురుమూర్తిని కనుగొనరమ్మ అక్షరపురుషుడనరాదమ్మ అక్షరపురుషుడనగాదమ్మ క్షరపురుషాక్షర పురుషుల కావల పురుషోత్తముడన భజగిన ఈ గురునకు మంగళ మగరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా తరుణులార ఈతనికి భక్తితో మురిచు మృక్కిన మోక్షము చేకూరు క్షేత్రజ్ఞుండనరాధమ్మ ఈ క్షేత్రమదండనకారమ్మ క్షేత్రజ్ఞునిత క్షేత్రంబునే మాత్రమునగులక పాత్రుండైన గురునకు మంగళమనరమ్మ సద్గురుమూర్తిని తనుకొనరమ్మ స్మరణ రూపుడ నరాదంబ విస్మరణ రూపుడ నగాదంబ స్మరణ లేఖ విస్మరణ గాకట స్మరణ విస్మరణ ఎరుకలేని గురులకు మనరమ్మ సద్గురుమూర్తిని కనుగొనరమ్మ దేహియనుట కనగాదమ్మాని దేహమతండనగాదమ్మా అహం భావన కంటు సంతులకు దేహి దేహమున తెరవు పోని గురునకు మంగళ మదరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా

గురునకు మంగళమనరమ్మ సద్గురుమూర్తిని కనుగొనరమ్మ తరుణులార ఈతనికి భక్తితో ముడిచుడొక్కిన మోక్షము చేకు జ్ఞానియనుట కనరాదమ్మ జ్ఞానియనుట జ్ఞానాజ్ఞానములొక్కటియుటానుగాకశూన్యానికి మీరిన మా మంగళమనరం సద్గురుమూర్తిని కనుగొనడం తరుణులారీతనికి భక్తితో మురియుచు మోక్షము చేకు योगियमुटकनरादं मा योगि भोगिमुद्योगमुलन्दतानयः भव सद्गुरुमूर्तिनि मङ्गलमनदं सद्गुरुमोति కరుణులార ఈతనికి భక్తితో మురియుచున్న మోక్షము చేకు మేలు కీడులన రాదమ్మా మేలు కీడులది కాదమ్మా కాలకూటమున కన్నమిచ్చే జాలమంత వ్యధ గురునకు మంగళమనగమ్మా సద్గురుమూర్తిని కనుకొనరమ్మా తరుణులాడ ఈతనికి భక్తితో మురియు చొక్కిన మోక్షము చేత श्रीमद्भागवतकृष्णा स्वगुरु परमगुरु परमेश्वरिगुरु सद्गुरु जगद्गुरु निजगुरु परिपूर्णपरब्रह्मणे नमः मङ्गलनीराजनं समर्पयामि हरिः ओम् అందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వండి అమ్మా మంగళహారతి అందరు పాడారుగా పెద్దగా పాడలేదు అందరూ పెద్దగా పాడలేదు రండి సాయంత్రం పూజ కన్నా పెద్దగా పాడండి హారతి ఇవ్వండి అమ్మా అందరికి తర్వాత దీపం అందరికీ తీర్థం ప్రసాదం తీర్థం ఇచ్చేవాళ్ళు మంత్రం చెబుతూ తీర్థం ఇవ్వండి అకాల మృత్యుహరణం పుచ్చుకోండి మొట్టమొదటి మీరు ఎవరైనా ఇద్దరు పుచ్చుకోండి ముందు మీరిద్దరు పుచ్చుకున్న తర్వాత మిగిలిన వాడికి ఇవ్వండి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సద్గురు పాదోదకం పావనం శుభం ఆవిడ अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तवापक्षयकरं सद्गुरुपादोदकं पावनं शुभम् మగవాళ్ళకు మూడు సార్లు విడివిడిగా ఆడవాళ్ళకు మూడు సార్లు ఒకేసారి ఏమిటి దీని అర్థం తర్వాత ప్రసాదానికి మంత్రం లేదు లైవ్ ఉదాహరణ